కీర్తన సంఖ్య నూట ముప్పై తొమ్మిది వివరించుకోని వారి వెర్రితన మింతే కాక తవిలి రెంటికి గురి తామే కారా కడుబాప కర్మానకు కలిగినట్టి బలిమి నడుమ పుణ్య కర్మమునకు లేదా అడరి నరలోకమందు గలిగిన విధి కడుమంచి స్వర్గలోకమునకు లేదా తప్పక బంధములను తగిలించే కోరికే ముప్పిరీగొనేటి మోక్షమునకు లేదా కప్పియట్టె కల్లలాడగలిగిన నాలిక దప్పిదీర శ్రీహరి తలచగలేదా పంచుకొన్న విషయాల బారిజిక్కే జీవుడు అంచెల వైరాగ్యమునందులేడా పంచల నరుల వెంట బాలాడించే మనసు కొంచెగా శ్రీ కొలిపించలేదా